గరిసురులు గడగి వాణిజ్యము గరిశనమును చేయగలరు కలియుగ వేళం రాజులు నిర్భయంగా ప్రజల సొత్తుని వాళ్లే దోచేసుకుంటారు దోచేసుకుని ప్రజలు భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తుంటారు భయపడే వాళ్ళు ఎవరు ప్రభువులకు అంటే ధర్మమునందున్నటువంటి పిరికి ప్రజలు భయపడతారు దోచుకునే వాళ్ళు ప్రభువులకి సన్నిహితులు ఉంటారు అయి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు ఆఖరికి ధరణీసురులు కడగి వాణిజ్యము గరిసిన మన బ్రాహ్మణులు వ్యాపారాలు మొదలు పెడతారు మొదలుపెట్టి బ్రాహ్మణు వర్తకం చేసుకుంటూ ఉంటాడు బ్రాహ్మణుడు వేదం చదువుకోడు వదిలిపెట్టేస్తాడు అనుష్ఠానం చేసుకోడు మంత్రజపం చేసుకోడు అన్నీ వదిలిపెట్టి వ్యాపారం చేసుకుంటాడు అది కలియుగ లక్ష్యం చేయగలరు కలియుగ వేళం అలాగే పాషండ దర్శన బహుళంబులయ్యడు వర్ణాశ్రమంబులు వసుత వసుమతీశ తవిలి శరీరంబు దద్దయుబ్రోతురు ఫలంబులు బొంకులనుచు కాలంబుతో కూడ కలుగవు వానలు పొల్లులై బీజముల్ ఒలిసిపోవు క్రయ విక్రమం క్రయ విక్రయంబుల కపటంబు తరచకు కడగి కడగి ఇల్లడ సొమ్ము లడచికొండ్రు సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు అల్పకాలమునన పాపవరులు అగ్గు పరమాయువునను అరోగతయు సిరియు పొందగాంతురెండు ఎవడరా వేదం గురించి చెప్పింది ఆ వేదం అవన్నీ అవన్నీ ఉండవండి ఓ ఓపిక ఉన్న కాడికి చేస్తామన్న వాళ్ళు ఎక్కువైపోతారు అది విచిత్రం ఓ బతికున్నన్నాళ్ళు వేదధర్మాన్ని నమ్మాలరా అనరు ఓపికున్నంత వరకు అన్న మాట ఒకటి వస్తుంది కొత్తగా ఓపికున్నంత వరకే ధర్మాన్ని పాటించు అంటే నీకు ఎప్పుడు దాని మీద విసుగొస్తే అప్పుడు నీకు నువ్వు నాకు పసగట్లేదని వదిలేయచ్చు అని చెప్పే వాళ్ళు వస్తారు అందుకని వర్ణాశ్రమములు నిలబడవు శరీరము తగిలి శరీరంబు తద్దయు ప్రోతురు పుణ్యఫలంబులు బొంకులోనుచు ఎవడు చెప్పాడు ఉపవాసం చేయమని ఉపవాసము చేయనక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు ఎవడు చెప్పాడు ఆచారం అని అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు ఎవరు చెప్పారు ఈశ్వరుడికి నైవేద్యం ఈశ్వరుడికి వండి పెట్టాలని ఏ స్వీట్ స్టాల్లో ఓడు కొనేసుకోగా మిగిలిన కాజాలు తెచ్చి నైవేద్యం పెట్టి ఇచ్చని చెప్పేవాళ్ళు వస్తారు కాబట్టి ఇలాంటివన్నీ ప్రబలిపోతాయి లోకంలో ఎక్కడ ఆచారం అన్న మాట ఉండదు పుణ్యఫలాన్ని సంపాదించుకోవడానికి శరీరాన్ని కష్టపెట్టరు ఎవరు ఆచారాన్ని పాటించడానికి కష్టపడరు ఎవడు పడతాడు ఇవన్నీ అంటారు వదిలిపెట్టేసి శరీరం సౌఖ్యంగా ఉంటే చాలు అన్నీ అయిపోవాలి శరీరం సుఖంగా ఉండాలి పుణ్యాలన్నీ వచ్చేయాలి అలాంటి కొత్త కొత్త మార్గాలన్నీ లోకంలోకి రావడం మొదలు పెడతాయి దానికి తోడు కాలంబుతో కూడా కలుగవు వానలు పడవలసినప్పుడు వాన పడదు పడకూడనప్పుడు వాన ఆగదు అలాగే పుల్లులై బీజముల్ ఒలిసిపో వ్యవసాయదారుడు విత్తనాలు అనుకుని వేస్తాడు ఒక్క విత్తనం మొలకెత్తదు అవన్నీ పుల్లు విత్తనాలే అలాంటివి బయలుదేరుతాయి లోకంలో క్రయ విక్రయంబుల కపటంబు దరచగో అమ్మకంలో కొనుగోల్లో రెండిటిలోనూ మోసానికే ప్రాధాన్యం ఉంటుంది తప్ప త్రికరణ శుద్ధిగా వ్యాపారం చేస్తే నువ్వేం పైకొస్తావనేటటువంటి వ్యాపారాలే తయారవుతాయి వ్యాపారం అంటే గడుసుతనమే వ్యాపారం అంటే వ్యాపారంగా ఉండదు ఇక కలియుగంలో గడుసుతనం ఉన్నవాడే వ్యాపారం మోసం చేస్తేనే వ్యాపారం చేయగలుగుతాడు కడగి ఇల్లడ సొమ్ము లడచికొండ్రు దోచుకుంటారు ఒకడినొకడు ఎవడికి ఎక్కువ మోసం చేయగలిగితే వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు కాడు తక్కువ ఆయుర్దాయంలోనే రోగంతో శరీరం వదిలిపెట్టేస్తాడు అన్నీ ఇప్పుడే అన్వయం కావని చెప్పాను మీకు నేను ఇవన్నీ కొన్ని కొన్ని కలియుగాంతమునందు వచ్చేవి అందుకని కంగారు పడిపోయి అవి బాబాయ్ వద్దు మనకి పుణ్యం వద్దు ధర్మం వద్దు అని నిర్ణయాలకు రాకండి అల్పకాలమునన పాపపరులు అగ్గు పరమాయువును అరోగతయు సిరియు పొందగంతు రెండు ధర్మాన్ని విడిచిపెట్టేసి పాపకార్యాలు చేసేవాళ్ళు దీర్ఘాయుష్మంతులై భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు అది కలియుగ లక్షణం ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడు వనితా దుర్బల దీన బంధుజన సర్వస్వాపహారులు సుహృజ్జన మాతా పితృపుత్రు హంతలు ఎదురుచ్ఛాకర్మశీలుర్ శీలుర్ ధరం జనసంపూజితులై చెరింతురు శ్రీకులై విప్రులా జనులంచేరి పరిగ్రహించ తరవజ్ఞాపూర్వ దుర్విత్ దుర్విత్తముల్ లోకంలో నిర్భయంగా తల్లిని చంపేసేవాడు తండ్రిని చంపేసేవాడు బంధువుల్ని చంపేసేవాడు బిడ్డల్ని చంపేసేవాడు ఎవణ్ణి ఎంత మోసమైనా చేసేసి వాడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించడమే తప్ప వాడి ప్రవర్తన ఒక శాసనానికి ఒక శాస్త్రానికి కట్టుబడినటువంటి జీవితం గడిపేటటువంటి వాళ్ళందరూ లోకంలో పెద్దవాళ్ళని కీర్తింపబడడం మొదలు పెడుతుంది ఏ విధమైన సిగ్గు లజ్జ లేకుండా బ్రాహ్మణులు వెళ్ళి ఆశీర్వచనాలు చేసి మరీ డబ్బులు తెచ్చుకుంటారు కోరి కోరి వెళ్ళి ఆశీర్వచనాలు చేస్తారు వాళ్ళు వచ్చిపోని ఆశీర్వచనాలు అడిగితే చేయడం కాదు వీళ్ళే పెడతారు వెళ్ళి ఆశీర్వచనాలు చేస్తారు చేసి డబ్బు తెచ్చుకుంటారు భయపడి రేపు వాళ్ళ వలన జరగవలసిన ఉపకారాలు జరగవని అది కలియుగ లక్షణం ధర్మరాజా ధరణీ రక్షణమాచరింపక నృపుల్ దర్పంబునం పశ్యతోహరులై సాధులతోచి చేకురు తదీయ స్త్రీధన క్షేత్రముల్ హరియింపంగలవారు దారుణతర దారుణతరంబై పెళ్ళు చెల్లుం పరస్పర వైధ వైరంబు ధరా ధరాతలైంద్రులకు విశ్వప్రాణి నాశంబుగన్ క్షత్రియులైనటువంటి వారు రాజులైనటువంటి వారు భూమిని పరిపాలించారు వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసి రాజ్య పరిపాలన బలహీనుల్ని రక్షించడం ఇలాంటివన్నీ విడిచిపెట్టేసి సాధు పురుషుల్ని దోచుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధపడిపోతారు సిద్ధపడిపోయి వాళ్ళు కూడా అటువంటి పనులు చేయడం మొదలుపెట్టి స్త్రీని ధనాన్ని భూమిని గోవుల్ని అన్నిటినీ అపహరించడం మొదలు పెడతారు ఒకళ్ళకి ఒకళ్ళకి వైరాలు పెరిగిపోతాయి దానివల్ల విశ్వ ప్రాణి నాశనం జరుగుతుంది ఎక్కడ చూసినా అభద్రతాభావమే ఈ స్థలం నాది అని నమ్మకమే ఉండదు ఎవడెవడికి రిజిస్టర్ చేసేస్తాడో తెలియదు ఈ ఇల్లు నాది అని నమ్మకం ఉండదు అద్దెకిస్తే పుచ్చుకున్నవాడు ఖాళీ చేస్తాడని నమ్మకం ఉండదు కాబట్టి ఎవడు ఏది పొంది ఉన్నాడో తెలియదు ఎవడు బాగా మోసం చేసి ధైర్యంగా నిలబడి కాపక్షానికి నిలబడగలడో వాడే యజమానవుతాడు కలియుగంలో ఆ లక్షణాలు ప్రవర్తిస్తాయి సుతుడు అవమానించు జనకుని పతి అవమానించు భార్య పడతులు పతులన్ మతి ఒండరువులు మెచ్చక సతతము జరియుంతురిష్ట సంచారములన్ కొడుకు తండ్రిని అవమానిస్తాడు నాన్నగారికి ఏదైనా తెలియకపోతే నాన్నగారండి నాన్నగారండి ఆ విషయం నాకు తెలుసు నాన్నగారండి నేను చేస్తాను మీరేమీ కంగారు పెట్టుకోండి కష్టపడి పెంచారు కదా నన్ను ప్రయోజకుణ్ణి చేశారు కదా నేను చూస్తాను నాన్నగారండి అని ధైర్యం చెప్పడం మీకేం తెలుసు మీరు నోరు ముసుగు కూర్చోండి కృష్ణారామ అనుకోకూడదేంటి అన్నిటికీ తగుదునమ్మా అని ఇంకా సలహా చెప్తారు మీ రోజులు అనుకుంటున్నారా అంటాడు తండ్రిని అవమానిస్తాడు పతినవమానించు భార్య భార్య నోరి విప్పితే భర్త పనికి వాడని మాట్లాడుతుంటుంది తప్ప అసలు అలా అనకూడదు అన్న ఇంగిత జ్ఞానం భార్యకు ఉండదు పడతులు పతులన్మతి ఒండరువుల మెచ్చక స్త్రీ పురుషులు భార్యాభర్తలు మనసులో తన భార్య మీద విపరీతమైన ప్రేమతో తానుండడం భార్య భర్త మీద ప్రేమతో ఉండడం ఉండదు ఆవిడిష్టం ఆవిడిది ఈయనిష్టం ఈయనది అది ఎంతవరకునైనా కింద ప్రవర్తిస్తూ ఉంటారు సతతము చెరియింతురిష్ట సంచారములను ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సంచరిస్తారు ఆవిడికి కావలసినట్టు ఆవిడ ఉంది నాకు కావలసినట్టు నేనున్నాను అంతే రాజీ తప్ప అలా ఉండకూడదని ఆవిడండు మీరు ఇలా ఉన్నారే అని ఆవిడందు కాబట్టి ఇద్దరు మాత్రం భార్యాభర్తలుగా లోకంలో ఉంటారు వాళ్ళని ఆదర్శంగా మిగిలిన వాళ్ళు తీసుకుంటే కొంపలు పడిపోతాయి కాబట్టి కలియుగం అలా ఉంటుంది ఉరవము నారిక పంటలు గొరియల పాడియును తరచుగును తెరవలు చుట్టములయ్యెదరు ఎరచియు భుజింతు రద్ది ఎల్లజనంబుల్ ప్రతి వాడు కోరుకునేది ఏమిటి అంటే మాంసాహారం ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రతివాడికి తెలుస్తుంది ఒకవేళ కోరి కోరి మాంసాహారమే తింటారు ఒకవేళ మాంసాహారం తినకపోతే శాకాహారాన్ని మాంసాహారపు పేర్లతో పిలుచుకుని మాంసాహారంలా వండుకుని తింటారు ఇంకెందుకు రావట్లా పేర్లు తెలియవు మీకు నేను అవన్నీ ఎందుకు సభలో చెప్పాలి కాబట్టి అంత అనురక్తి కలుగుతుంది చిట్ట చివరికి ఎంత హీనమైన స్థితికి పెడతారంటే ఒకసారి ఆడపిల్ల మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంటి యజమాని మామగారు ఏది ఏమైపోని ఆ ఆడపిల్ల మీద ఈగ వాలడానికి వీల్లేదు మామగారు బ్రతికున్నంత కాలం కోడలకి శ్రీరామరక్ష కింద ఉండాలి పుట్టింట్లో పొందలేని భాగ్యాలన్నీ అత్తవారింట్లో పొందాలి ఆడపిల్ల అంత సంతోషించాలి దానికి మామగారు తాను ఆ కావలసినటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మామగారు తీసుకోవాలి భర్త భార్య అంత అన్యోన్యంగా ఉండాలి ఒకరి మనసులు ఒకరివై ఉండాలి కానీ కలియుగంలో ఏమవుతుందంటే ధర్మరాజా భార్య చెప్పడానికి నాకే కించిత్ సిగ్గుగా ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి భోగం కొరకు మాత్రమే ఆమె ఉపకరణం ఆమెకి ఒక ప్రత్యేకమైన భోగము కొరకు ఆయన ఉపకరణం ఇక మిగిలిన విషయాల్లో వాళ్ళ మనసులో కలవవు ఆయన ఇష్టం అయింది ఈవిడిష్టం అయింది కాబట్టి వాళ్ళిద్దరూ ఒక ప్రత్యేక భోగాన్ని పొందుతారు దాని ఫలితంగా కొంతమంది పిల్లలు ఉంటారు తప్ప వాళ్ళు ఒకరి మనసులు ఒకరైన వారు కారు భోగం కోసం కలిసి ఉంటారు ఒక్కొక్కసారి అది కూడా గాడి తప్పుతారు మంచి పంటలన్నీ అందరూ వదిలేస్తారు వదిలేసి చిత్ర విచిత్రంగా లాభాలు ఎక్కువ వస్తాయని పంట పండించి పంట లోకానికి తిండి గింజలు అందించవలసిన చోట తిండి గింజలు అందించడం మానేసి లాభాలు వస్తాయని కొత్త కొత్త చెరువులు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు పంట పండించడాన్ని ఇష్టపడరు కొత్త రకాల పంటలు మొదలు పెడతారు ఆ పంటలు వేయడం మొదలు పెడతారు కాబట్టి అలాగే గొర్రెల పాడుయును తరచగొను ఆవుల పాలు ఎవ్వరికీ ఎక్కర్లేదు గొర్రె పాలు శ్రేష్టమని గొర్రె పాలు తాగే రోజులు వస్తాయి ఎక్కడ చూసినా గొర్రెల పాలు అమ్ముతారు రాబోయే రోజుల్లో కాబట్టి అలా ఉంటుంది తాకట్టు ఏదైనా ఎవరైనా పెట్టారా ఇక ఆ తాకట్టు మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఉండరు తాకట్టు పెట్టిన వస్తువుని తనదిగా లాగేస్తాడు అవతలవాడు కాబట్టి ఇలా ఉంటాయా పది పదియారు వర్షముల్ పరమాయువయ్యడు ధరణీశ కలియుగాంతమున వినవే కలియుగాంతం దగ్గరికి వచ్చేసిందని గుర్తేమిటంటే పురుషుడి యొక్క గొప్ప ఆయుర్దాయం చాలా కాలం బతికాడండి అని పేపర్లో ఫోటో వేయాలంటే పదహారేళ్లు బతుకుతాడు కాబట్టి ఏడును ఎనిమిది ఏండ్ల ప్రాయంబున ప్రజలుద్భవింతురు భామినులకు మహా అయితే ఏడు తప్పితే ఎనిమిదేళ్లకి పిల్లలు పుట్టడం మొదలవుతుంది ఆడపిల్లలకి ద్రవ్య విహీనులై దాత యొక్కడు లేక అన్యోన్యతస్కరుడు అగుదురిండు దానం చేసేవాడన్నవాడు లేక దొంగతనం ఒక్కటే ఉంటుంది లోకంలో ఎరి ఎరిగెడువారును ఎంతయుక్రూరులై చనసి పాపంబు చేసెదరుసువే తెలుసున్నవాడు తెలియనివాడు ఎవడైనా సరే క్రూరత్వంతో పాపమే చేస్తూ ఉంటారు అన్న విక్రయంబులు అఖిల జనులు అందరూ అన్నాన్ని అమ్ముకుని బతకడం మొదలు పెడతారు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళండి అన్నాన్ని అమ్మడం ప్రారంభమవుతుంది అతిథిని పిలిచి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు ఆఖరికి పసిపిల్ల తినే అన్నానికి కూడా వెలకట్టి అమ్ముతారు బేబీ మీల్ అని వింటారా అలా ఏమీ తెలియనట్టు నేనే చెప్తున్నట్టు చూస్తారే కాబట్టి అన్న రఖిల జనులు వేద విక్రయ వేద విక్రయులగుదురు విప్రవరులు వేదాన్ని అమ్మేస్తారు బ్రాహ్మలు పణ్యయోనుల ఎగుదురు పద్మముఖులు బాగా అందంగా ఉన్న ఆడది అంటే ఎంత ఎక్కువ డబ్బిస్తే అంత తక్కువ బట్ట ఒంటి మీద ఇంచుకొని మానాన్ని నమ్ముకుంటుంది అంతకన్నా ఇక చెప్పడం నాకు సాధ్యం కాదు అంత మర్యాదతో మాట్లాడాలో వేదిక మీద కూర్చున్నప్పుడు కాబట్టి చాలు కష్టతరమైన ఎక్క ఎక్కలి కాలవేళ కలికాలంలో అంత కష్టతరంగా ఉంటాయి జీవితాలు నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంటారు జనులు శృతి ధర్మంబు ఈ ఈ పద్యానికి నేను వ్యాఖ్యానం చెయ్యను అసలు మీరు ఆ పద్యం చదువుతుంటే మీరు పట్టేసుకోగలుగుతారు ధర్మంబులు శూద్రులు ప్రతిభంచెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు దృడిసెరి తత్సేవకులై యతినింద కర్మకారులయ్యదరధిప నేను ఇంకెందుకు చెప్పాలి మీకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి వ్యాఖ్యానమే చెయ్యక్కర్లేదు మీరు రోజు వింటున్నవి చూస్తున్నవేగా ధర్మంబులు శూద్రులు ప్రతిభంచెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృతి చెడి తత్సేవకులై యతి నిందిత కర్మకారులయ్యదరధిప ఆడడు శిష్యుడు గురుడును శిష్యునిడ వంచకుండగు మది ఉండరులు ఒల్లరు బంధువులు బంధువులు పారిపురి గరములకు ప్రజకు పొడమును భయములు గురువు గారిని శిష్యుడు పొగడ్డు శిష్యుణ్ణి గురువు ప్రేమగా చూడడం ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసులో ప్రేమ ఉండదు బంధువులంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు ఎక్కడ చూసినా ఎవరు చూసినా భయంతో ఉంటారు అభద్రతా భావంతో ఉంటారు ఉన్నది ఉంటుందా లాగేసుకుంటారా ఈ భయంతోనే ఉంటారు నాకున్నది ఉంటుంది అన్న ధైర్యంతో ఎవరు ఉండరు కలియుగంలో ఇప్పుడే వచ్చిందని నేను చెప్పట్లేదు రాబో కాలంలో అంటే కొంత ఊరట కదూ కాబట్టి దేవతాయతనంబులు జగతీసురావసంబులు పావనాశ్రమ భూములు చెడి పాడగున్ శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడం కలియుగం బాగా ఎక్కువ అవుతోంది కలి ప్రభావం అని గుర్తు ఏమిటంటే దేవాలయాలు పాడుబడిపోతాయి దేవాలయ ప్రాంగణాలు పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఉన్న దేవాలయాల్లో తుడిచేవాళ్ళు మొక్కలు వేసేవాళ్ళు వాటికి నీళ్లు పోసేవారు పువ్వులు కోసి దండగుచ్చి దేవుడికి ఇచ్చేవాళ్ళు ఉండరు పెద్ద పెద్ద ముళ్ళ కంపలతోటి డొంకలతోటి దేవాలయ ప్రాంగణాలు పెరిగిపోతే ఆ దేవాలయ అర్చకులు ఆ డొంకల్లోనే ఇల్లు కట్టుకుని గుడిని నమ్ముకున్నందుకు వాసం చేస్తూ ఉంటారు ఆయన్ని పట్టించుకునేవాడు ఉండడు గుడిని పట్టించుకునేవాడు ఉండడు ఆఖరికి గుడిలో ధూపదీప నైవేద్యాలకి అర్చకుడు పది మందిని ఆశ్రయించవలసి వస్తుంది అయ్యా మీరు ఏమైనా ఇస్తే దీపం పెడతానండి గుడిలో అని అడిగే రోజులు వస్తాయి జగతీసురావసధంబులున్ వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాలు కొల్లగొట్టబడతాయి బలవంతంగా లాక్కోబడతాయి పామనాశ్రమ భూములను చెడి పాడగున్ ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా చెడిపోయి పాడైపోతాయి ఇవాళ లేవు ఇన్ని చోట్ల ఎన్ని ఆశ్రమ ప్రాంగణాలు ఎంత అసహ్యకరంగా తయారైపోయాయో శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి చెట్లని తీగల్ని నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు ఆ చెట్లు ఉండవు కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడను ఎక్కడ చూసినా లోకంలో ఇద్దరి గురించే చెప్పబడుతుంది దుస్త్రీ విహారము అందగత్తే అయిందా అంతే ఆమె వ్యాపారానికి సిద్ధమైపోయింది అయిపోతుంది అదే లోకంలో ఎప్పుడూ చర్చింపబడుతూ ఉంటుంది అవే ఎక్కువగా కనపడుతుంటాయి మద్యపానం సందుకి నాలుగు అవే ఉంటాయి కాబట్టి మద్యపానం చెల్లు బెల్లుగా నిల్లడం కలి ప్రభావం ఎక్కువైపోతోందని గుర్తు ఏమిటి అంటే అలాంటి లక్షణాలన్నీ వస్తాయి ధర్మరాజా ధర్మం గురించి అడిగేవాడు ధర్మ ప్రచారం చేసేవాడు ధర్మాన్ని స్థాపిద్దామనేవాడు ఉండడు లోకం అలా తయారైపోతుంది క్రమంగా ఆ సమయంలో ఇక బాగా కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి విడిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణు యశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తారు అది కల్కావతారం కల్కావతారం రాలేదు కల్కావతారం వస్తుంది ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం పదహారేళ్లే అయిపోతుంది ఏ పురుషుడు పదహారేళ్లకి మించి బతకడం అది కలియుగాంతపు లక్షణాలు అందుకని ఇప్పుడు ఇప్పుడు బెంగ పెట్టుకోవలసింది ఏం లేదు ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు దేవాలయాలు ఉన్నాయి ప్రవచనాలున్నాయి ఉత్సవాలున్నాయి పూజలున్నాయి చక్కగా సేవలు జరుగుతున్నాయి ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి వెంకటాచలం లేదా శ్రీశైలం లేదా ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు కాబట్టి ఇప్పుడిప్పుడు అన్నీ ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం అందుకు చెప్పాను కాబట్టి మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు ఇప్పుడే అన్నీ ఏవో వచ్చేసాయి అనుకోక్కర్లేదు కొన్ని వచ్చాయన్నది యథార్థం నేను దాచకూడదు కాబట్టి ఆ విష్ణు యశుడు అన్న పేరుతో అప్పుడు వస్తాడు కల్క్యావ కల్క్యావతారం ఆయన పుడుతూనే ఆయనకి సకల శాస్త్రములు వేదములు ఆయనకి భాషిస్తాయి ఆయన ఈ జగత్తుకి సార్వభౌముడు అవుతాడు అయి దుష్టులందరినీ నిర్మూలిస్తాడు అప్పుడు కలియుగాంతమునందు కృతయుగం ప్రారంభమవుతుంది ధర్మము నాలుగు పాదముల మళ్ళీ నడుస్తుంది కృతయుగం ప్రారంభం అవగానే కల్కి అవతారం అశ్వమేధయాగాన్ని చేస్తుంది అక్కడతో కృతయుగం ప్రారంభం కాబట్టి ధర్మరాజా యుగాలు ఎలా ఉంటాయి ప్రళయం ఎలా ఉంటుంది అని అడిగే కదూ ఇన్ని యుగాలు చూసిన వాడిని కనుక రాబోయేది కలియుగం కనుక ఆ కలియుగం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పాను ఒంటి పాదం మీదే ధర్మం ఉంటుంది అన్నాను కాబట్టి దాని లక్షణం ఎలా ఉంటుందో నీతో చెప్పాను ధర్మరాజా నీతో ఒక్క మాట చెప్తాను బాగా జ్ఞాపకం ఉంచుకో ఎప్పుడూ దీన్ని పాటించు అని ధరణీసురులకు ఎప్పుడు గరమిష్టము చేయుమయ్య కౌరవ వంశోత్తర విప్రుల సంతుష్టింబరసిన ఏకురు అశేష పుణ్యఫలంబుల్ బ్రాహ్మణుడు కనపడితే గౌరవించడం నేర్చుకో బ్రాహ్మణుడు కనపడితే నమస్కరించడం నేర్చుకో దాని వలన నీకు సకల ఫలములు కలుగుతాయి ధర్మరాజా బ్రాహ్మణుడు అంటే ఎంత విశిష్టమైన వాడో నీకు ఆఖ్యానం చెప్తాను ఒకప్పుడు అయోధ్య నగరాన్ని పరీక్షిత్ అనబడేటటువంటి ఒక రాజు పరిపాలిస్తుండేవాడు పాండవ వంశంలో పరీక్షిత్ కాదు ఆయన చిట్ట చివరి వస్తాడు ఇంకొక పరీక్షిత్ ఆయన పరిపాలించేటటువంటి రోజుల్లో ఆయనకి వేట అంటే చాలా తమకం వేటకెళ్ళాడు అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది ఆమె జవరాలు ఆమెని అపేక్షించాడు ఆమె అంది నన్ను వివాహం చేసుకుంటానంటే నేను నీతో పాటుగా ఉంటానని చాలా సంతోషమే కదా మంచి మాట ఎందుగా వివాహం చేసుకున్నాడు ఆమె షరతు పెట్టింది ఎప్పుడైనా నాతో జలక్రీడలాడాలని ప్రయత్నిస్తే అంతర్ధానం అయిపోతాను వాడు మూర్ఖుడు ఆ రాజు కాబట్టి అంగీకరించాడు నీతో జలక్రీడ ఆడనన్నాడు అబ్బో ఆ ఉద్యానవనంలో ఎన్నో సరో అంతఃపురాలు కట్టాడు చంద్రకాంత శిలలతో వేదికలు నిర్మించాడు ఎన్నో తోటలు కట్టించాడు పూల మొక్కలు వేశాడు ఆ భార్యతో కలిసి వాటిలో సంతోషంగా తిరుగుతున్నాడు ఆమె పేరు సుశోభన మంచి పేరు పెట్టుకుంది ఆవిడ సుశోభన ఆమెతో కలిసి విహారం చేస్తున్నాడు అలా చేస్తుండగా ఒకనాడు మంచి వేసవి కాలం తాపంగా ఉంది మంచి సరోవరం కనబడింది గండు తుమ్మెదలతో నిం ఉన్నటువంటి తామర పూలతో నిండి ఉంది ఆ సరోవరం ఇందులో దూకి స్నానం చేస్తాను చల్లగా ఉంటుంది అన్నాడు దూకంది దూకాడు స్నానం చేసి ఎంత బాగుందో నువ్వు దూకన్నాడు మర్చిపోయాడు జలక్రీడలు ఆడమంటే అంతర్ధానం అవుతుంది ఆవిడ అంటే ఆవిడంది నేను దూకను కాదు ఎంత చల్లగా ఉందో దూకని బలవంతం పెట్టాడు దూకి అంతర్ధానం అయిపోయింది ఇహ ఏడు పనులు పెట్టాడు ఇందులోనే దూకి అంతర్ధానం అయిపోయింది ఎక్కడో ఉంటుంది ఈ నీళ్ళన్నీ బయట పోసేస్తానని నీళ్ళన్నీ బయటికి తోడించేశాడు తోడించేసి అడుగును చూశాడు ఏమున్నాయని కప్పలు ఉన్నాయి వెర్రి ఎక్కువైపోతే అలా ఉంటుంది ఆయన అన్నాడు ఈ కప్పలే తినేసేయి మా ఆవిడ మరి చెరువులో కప్పలు ఉన్నాయి మా ఆవిడ లేదంటే కప్పలే కదా తినేసేయి కాబట్టి లోకంలో కప్ప అన్నది ఉండడానికి వీల్లేదు రాజుని శాసిస్తున్నాడు కనబడిన కప్పనల్లా చంపేయండి అన్నాడు ఆయనకి తగ్గ సైనికులు వాళ్ళు కప్పలు కనబడితే పొడి చేయడం మొదలెట్టారు కప్పల రాజు ఒకడు ఉన్నాడు ఆయన తపస్వి అది విచిత్రం ఆ ఉపాధిలో కారణజన్ముడిగా ఉండిపోయాడు ఆయన అందుకని ఆయన కామరూపి ఆయన రూపు మార్చుకోగలడు ఆయన మహర్షి వేషం ధరించి రాజు దగ్గరికి వచ్చాడు నువ్వు చేసే పనికి నీకు సిగ్గేయట్లేదా లోకం నవ్వదా కప్పలు ఎక్కడైనా మనిషిని తినేస్తాయా సరోవరంలో మీ ఆవిడ్ని దూకమన్నావా దూకిందే కప్పలు కనబడ్డాయా నీళ్లు తోడేశావా అన్ని కప్పలు తినేసాయని లోకంలో కప్పల్ని చంపేయమన్నావా బుద్ధుందా నీకు ఎవరో తెలుసా నీ భార్య అన్నాడు ఎవరు చెప్పన్నాడు కప్పలు మాయ పురుగులు అవే తిన్నాయి మూర్ఖుడు చెప్పిన మాట వినడు కాదు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు చెప్పమంటావా అన్నాడు చెప్పన్నాడు నా కూతురు అన్నాడు పిడుగుబడింది రాజుకి నీ కూతురైతే ఏది పిల్లన్నాడు పిలిచాడు సుశోభనా అన్నాడు తిరిగి వచ్చింది ఆయన అన్నాడు దీనికి ఇది అలవాటు ఇది పురుషుల్ని మోసం చేస్తూ ఉంటుంది ఇదే మాట చెప్పి ఎందరో రాజులతో క్రీడించింది మాయం అయిపోతుంటుంది ఇంకో రాజు దగ్గరికి పోతుంటుంది ఇదో అలవాటు దానికి కాబట్టి నువ్వు రాజుల్ని మోసగించడం వల్ల ఇవాళ కప్పల జాతికి ఇబ్బంది వచ్చింది కాబట్టి నీకు మోసగాండ్రైన కొడుకులే జన్మించుగాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు దీనికోసమేగా ఏడిచావు కట్టుకోవాలి ఇప్పుడు ఆవిడికి ఏదో బుద్ధి వచ్చింది ఆ రాజుతో ఉండడం మొదలుపెట్టింది పరీక్షిత్తుతోటి కొన్నాళ్ళు అయిపోయింది అయిపోయిన తర్వాత నలుగురు కొడుకులు పుట్టారు శలుడు నలుడు వలుడు అని ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు పుట్టారు రాజు కొంతకాలం అయిపోయిన తర్వాత రాజ్య పరిపాలన ఆపేసి ఇంకా ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు పెద్ద కుమారుడైనటువంటి శలుడు రాజయ్యాడు ఈయన వేటకు బయలుదేరాడు బయలుదేరి ఒక మృగాన్ని బాణం వేసి కొట్టాడు ఆ బాణం తగిలిన మృగం ఎటో పారిపోయింది ఆయన రథసారథిని నిందించాడు ఆ మృగం వెళ్ళినంత వేగంగా రథం ఎందుకు వెళ్ళటం లేదు తోలు తోలు అన్నాడు ఆయన అన్నాడు తోలు తోలంటే పరిగెత్తడానికి రథాలకి మృగంతో పరిగెత్తే శక్తి సరిపోదు వామ్యజాతి అశ్వాలు అయితే అలా పరిగెడతాయన్నాడు అవి ఎక్కడ ఉంటాయన్నాడు ఆ అశ్వాలు దొరకాలి అంటే ఇక్కడే ఉన్నారు వామదేవుడు అన్న మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన దగ్గర ఉన్నాయి ఆ గుర్రాలు అయితే ఆశ్రమానికి పోనీ అన్నాడు అక్కడికి వెళ్ళి నేను కొట్టిన మృగం ఒకటి తప్పుకుంది నీ గుర్రాలు నాకి రథానికి పూంచుకుని ఆ మృగాన్ని తెచ్చుకుని నీ గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు పట్టుకెళ్ళన్నాడు మహర్షి ఆ గుర్రాలు పూంచుకుని రథం ఎక్కాడు అది వెంటనే బాణపు దెబ్బ తగిలినటువంటి మృగం దగ్గరికి పరిగెత్తేది వాటికి ఆ శక్తి ఉంది అంత వేగంగా పెడతాయి ఆ మృగాన్ని పట్టుకున్నాడు తెచ్చుకున్నాడు అంతఃపురానికి పోయాడు గుర్రాలు ఇచ్చేయడం మానేసి వెళ్ళిపోతే కొన్నాళ్ళు అయిపోయింది ఆత్రేయుడు అని ఒక శిష్యుణ్ణి పిలిచాడు ఆత్రేయ గోత్రంలో పుట్టినవాడు ఆ శిష్యుణ్ణి పిలిచి ఆయన అన్నాడు వామదేవ మహర్షి ఒరే గుర్రాలు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు ఇవ్వలేదురా రాజు వెళ్ళి అడిగిరా ఓసారి జ్ఞాపకం చెయ్యి అన్నాడు ఈయన వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళి ఓ శలమహారాజా మా గురువు గారి దగ్గర గుర్రాలు తెచ్చుకున్నావు ఆ గుర్రాలు తిరిగి ఇచ్చేయన్నాడు గుర్రాలా ఇంకేమైనానా రాజుకు కావలసినవి రాజు పుచ్చేసుకుంటాడు మళ్ళీ ఇవ్వడమే ఇవ్వనన్నానని చెప్పు మీ గురువు గారికి అన్నాడు వామదేవ మహర్షే బయలుదేరి వచ్చారు తప్పు కదా నా గుర్రాల్ని మృగం తెచ్చుకోవడానికి అడిగా ఇచ్చాడు నా గుర్రాలు నాకు ఇచ్చేసేయన్నారు అంటే ఇవ్వను ఇంకొకసారి అడిగితే అసలు ఒప్పుకోను కావాలంటే నీకు రెండు కంచర గాడిదలు ఇస్తాను బరువులు మోస్తాయి కాదంటావా రెండు ఎద్దులు ఇస్తాను నీకెందుకు గుర్రాలు బ్రాహ్మణుడివి ఇవ్వనంటే నాకెందుకు మాట అలా ఉంచవి నా గుర్రాలు నువ్వు పుచ్చుకున్నావు తిరిగి ఇస్తానన్నా ఇచ్చే ఎంతే నాకెందుకు గుర్రాలు నీకెందుకు నా గుర్రాలు నాకు ఇవి అన్నాడు ఇవ్వనన్నాడు ఇవ్వనని శూలంతో పొడి చేస్తాను ఈ వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి అన్నాడు అలా అన్నందుకు మహానుభావుడైనటువంటి ఆ వామదేవ మహర్షి ఒక్కసారి కోపంతో ముఖాన్ని జేవురించి చూశారు అంతే ఆయన చూపుల వలన భయంకరమైన కృత్య ఉద్భవించి శూలంతో పొడిచి రాజుని చంపేశారు ఆ శలుడు మరణించిన తరువాత ఆ రెండవ వాడైనటువంటి నలుడు రాజయ్యాడు ఆయన రాజైనటువంటి రోజులలో ఈ గుర్రాలు అక్కడే ఉన్నాయి మళ్ళీ వచ్చాడు వామదేవ మహర్షి మీ అన్న ఇవ్వలేదు నువ్వైనా ఇచ్చేసేయి ఆ గుర్రాలన్నాడు నేను ఇవ్వను ఇంకొకసారి గుర్రాలు కానీ అడిగావా నా ధనస్సు బాణాలు పట్టండ్రా ఈ బ్రాహ్మణుడిని ఇక్కడే చంపేస్తానన్నాడు అనగానే ఆయన అన్నాడు నన్ను చంపడం కాదు నీకు ఏడిచే రోజు వచ్చింది లోపలి నీ కొడుకు బాణపు దెబ్బకి చచ్చిపోయాడు చూసుకో అన్నాడు అనేటప్పటికీ ఆ అంతఃపురంలో ఉన్నటువంటి పరిచారికలు ఆ రాజకుమారుడి యొక్క శవాన్ని తీసుకొచ్చారు మహారాజా ఆశ్చర్యం ఎక్కడి నుంచో బాణం వచ్చి పిల్లాడికి తగిలింది ఆడుకుంటుంటే ప్రాణం వదిలేశాడన్నారు ఆయనకి కోపం వచ్చింది నా కొడుకుని నువ్వే చంపావని చంపేస్తానని ధనస్సుకి బాణం ఎక్కుపెట్టాడు రాజు బ్రాహ్మణుడి మీదకి విడిచిపెడతాను వామదేవుడి మీదకని హుంకారం చేశాడు వామదేవుడు ఆ చెయ్యి అలాగే స్తంభించిపోయింది అప్పుడు నలుడు అన్నాడు ఆడితి పెక్కుమాటలు అవియల్లను వమ్మయిపోయి అస్త్ర సంతాడన శక్తి కీట్పడియే తజ్జము బ్రాహ్మణ శక్తి ఎక్కుడు నేనోడితి వమదేవునకు ఓ జనసంఘములారా సజ్జనాంబ్రీడిత ముని అమిత్ అమిత్ర నిషూదను ఆశ్రయించదను నేను ఓడిపోయాను ఈ వామదేవ మహర్షి దగ్గర ఎన్నో మాటలు అనవసరపు మాటలన్నీ మాట్లాడాను నా యొక్క బాణాలు ఇంకా వెయ్యకముందే ఆయన నా భుజాన్ని స్తంభింపజేశాడు నా కొడుకు ఆయన మాటకే చచ్చిపోయాడు బాణం తగిలి ఇప్పుడు నాకు అర్థమైంది బ్రాహ్మణ తేజస్వి ఉంటూ నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పి ఆయన గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు చే చెయ్యి కదిలింది వెంటనే వామదేవ మహర్షికి సాష్టాంగం చేసి క్షమాపణ అడిగి ఆయన అశ్వములను ఆయనకి ఇచ్చేశాడు ఇచ్చేయగానే మహాతృప్తి పొందినవాడై వామదేవుడు మళ్ళీ ఆయన కొడుకుని బతికించాడు కాబట్టి బ్రాహ్మణులకు నమస్కారం చెయ్యని నేను ఎందుకన్నానో తెలుసా ధర్మరాజా సత్పురుషులు ఉంటారు వారికి నమస్కారం చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతావు పొందితే బ్రాహ్మణాశీర్వచనమే అభ్యున్నతి హేతువు కనుక వాళ్ళకి నమస్కరించడం నేర్చుకో దాని వలన అభ్యున్నతిని పొందుతావు నేను ఎన్నో ప్రళయాలు ఎన్నో యుగాలు చూసినవాణ్ణి ఎన్నో విన్నవాణ్ణి కాబట్టి నాకు తెలుసున్న ప్రధానమైనటువంటి సారాన్నంతటినీ నీకు ఇవాళ అప్పజెప్పానని చెప్తూ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజు గారికి ప్రబోధం చేసినటువంటి ఘట్టంలో కొంత భాగాన్ని ఇవాళ పూర్తి చేశాను రేపు ధర్మరాజు గారు మరికొన్ని అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు అబ్బో అసలు ధర్మరాజు గారు అడిగినందుకు చెప్పాలి కృష్ణ పరమాత్మ చెప్పారు ఇవి చెప్పమని కృష్ణ పరమాత్మ చెప్పమన్న వాటిలో మార్కండేయ మహర్షి కొన్ని చెప్పారు అస్సలు అయినది ఒకటి ఉంది ఆయన చెప్పమన్న వాటిల్లో పతివ్రత కథ ఏమిటో ప పాతివ్రత్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పు మార్కండేయ అన్నారు అసలు ఆ కథా ప్రారంభం చేస్తారు మార్కండేయ మహర్షి మహాద్భుతం పుణ్యం అంటే ఏమిటి కీర్తి అంటే ఏమిటి కీర్తి వలన ఏమొస్తుంది సత్కీర్తి వలన ఈ విషయాలన్నీ రేపు దృష్టాంతాలతో నిరూపణం చేస్తారు కాబట్టి రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మళ్ళీ కలుసుకుని ప్రారంభం చేద్దాం ప్రారంభం చేసి కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతారు వాళ్ళకి తెలియక పిల్లలతో ఎవరైనా వస్తే వాళ్ళని నేను కఠినంగా మాట్లాడడం వాళ్ళు ఇబ్బంది పడడం మర్యాద కాదు కాబట్టి రేపటి నుంచి కనీసంలో నేను నేను చెప్తాను పేర్లు ఆ పేర్లు చెప్పినటువంటి వాళ్ళు కార్యకర్తలుగా ఉండి కాస్త నాలుగు దిక్కులా ఉండి కొంచెం ముందుకు వెళ్ళమనండి వాళ్ళు తెలియక వెనక్కి కూర్చుంటున్నారు ముందు కూర్చున్న వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడి కూర్చుంటున్నారు ఒక సభ అన్నప్పుడు దాన్ని నిర్వహించేవాడు ఒకడు ఉండాలి నేను వచ్చి కూర్చుని నేను ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోవడం కాదు కూర్చునే వాళ్ళ సౌకర్యం కూడా ఆలోచించవలసి ఉంటుంది కాబట్టి ఒక నలుగురు ఉండండి ఉండి కొంచెం ముందుకి స్తంభం దగ్గర నుంచి కూర్చోబెట్టండి కాస్త వెనక వచ్చిన వాళ్ళు కూడా పాపం ముందు కూర్చోవాలంటే కూర్చోగలుగుతారు అది తెలియక చోటు ఉందనుకుని వాళ్ళు వస్తున్నారు వాళ్ళు పిల్లలతో రావడంలో పిల్లలు ఏడుస్తారు ఏడిస్తే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది పిల్లలు అన్న తర్వాత ఏడవకుండా ఉంటారా నా పిల్లలైనా ఏడుస్తారు కాబట్టి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నేను ఒక నాలుగు పేర్లు చెప్తాను రేపటి నుంచి బ్యాడ్జెస్ పెట్టుకుని ఆ నలుగురు సభని సక్రమంగా అందరూ కూర్చునేటట్టుగా ఏర్పాటు చేయండి ఒకసారి ప్రారంభం అయిన తర్వాత సభని అదిలించద్దు కూర్చున్న వాళ్ళని కూర్చోనంటే వెనక్కి వచ్చిన వాళ్ళని వెనక్కి కూర్చోబెట్టండి రేపటి నుంచి ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడ సూర్యనారాయణ గారు కూర్చుని ఉండాలి ఆ సూర్యనారాయణ గారు మీరు ఒకరు చేయండి సూర్యారావు గారు మీరు వస్తారా మీరు వస్తుంటారు మీకు బ్యాంక్ లేట్ అవుతుందా మీరు ఒకరు చెయ్యండి రెండు ఆ తర్వాత మూడు రాజుగారు మీరు ఒకరు చెయ్యండి రాజుగారు మీరు ఒకరు చెయ్యండి నాలుగు ఇక్కడ నాకు పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటారో అనురక్తి ఉండి చక్కగా చేస్తామన్న వాళ్ళు ఎవరైనా ముందున్న వాళ్ళు ఎవరైనా రోజు వస్తున్న వాళ్ళు ఉంటే చెయ్యొత్తండి వాళ్ళు కూడా చెయ్యొచ్చు లేకపోతే నేనే చెప్తాను నాలుగో పేరు వాళ్ళు చేద్దరు కానీ ఆడవాళ్ళ వైపు నుంచి ఒకళ్ళు ఉండాలి కాబట్టి హైమవతమ్మ గారు మీరు ఉండండి ఉండి చక్కగా వాళ్ళని మర్యాదగా కూర్చోబెట్టండి మనం మర్యాదగా చెప్పచ్చు ఎవరితో కఠినంగా మాట్లాడాలి తెలిసిందా పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి